ప్రార్థన చేశాం పరిశుద్ధ భగవత్ తండ్రి ఇస్రాయిల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు స్థితులు అర్పించుకుంటున్నాం నాయన ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి నడిపించి ఈ యొక్క సాయంత్రం సమయమైనా మమ్మల్ని అందరినీ మీ సన్నిధులకు ఏర్పరచుకునేందుకు మీకు ఎంత వందనాలు ముఖ్యంగానైనా మీకు కృపా సింహాసనాన్ని ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నాయన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మా ఐశ్వర్యం యుగ యుగంలో మీకే కలుగును గాక అలెలుయ ప్రభా మేము ఉంటుంది ఖచ్చితంగా శ్రమల కాలంనైనా మీకు వైరస్ దాన్ని మళ్ళీ విజృంభించినట్లు మీరు మరోసారి మాకు చూపిస్తున్నారు తండ్రి అవునైనా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పరిగెత్తుతున్నారు ప్రభావ ప్రపంచమంతటా అలజడి ఎక్కడ చూసినా అలజడి నడుస్తుంది ప్రభావ కానీ ప్రభావ ఎక్కడ కూడా తను మనం మాకు సమాధానం లేదు కేవలం మీ ద్వారానే మీ దగ్గరనే అందుకు మీ చెంతకు వచ్చినాం ప్రభావ ఎక్కడికి మేము పోతలేంనైనా ప్రభా బలహీనతలు ఉన్నా కానీ ప్రభు అన్నిటి మళ్ళీ మీద మీరు మాకు విజయం ఇస్తున్నారు మీరే మా యొక్క బలం మాకున్న కోట మీరే కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చినాం ప్రభావ మీరు ఎవ్వరిని తోసుకొచ్చలేదు ఇంతవరకు మీ దగ్గర వచ్చిన వాళ్ళందరినీ మీరు ప్రేమించినారు ఘనపరిచినారు అవును స్థిరపరిచినారు మీకు ఎంతో వదనాలు వేసయ్యా ప్రభా ఇక ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం నైనా మీరే మాకు సహాయకులు ఉంటే ఎన్నో విషయాలు బయలుపరచండి మీకు వదనాలు తండ్రి గొప్ప వెంబడి కృప మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు సమస్త ఘనత మరోసారి మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి ఐదవ బూరకు సంబంధించిన అంశంలో ముగించుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి జాగ్రత్తగా విని వీటిని స్వీకరించి అవలంబించుకోవాలా వీటిని మేము అనేకలకు చూపించాలా ప్రకటించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ఏ స్వీకరిస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పోయిన వారం మనము ఐదవ బూరకు సంబంధించిన విషయాలని దీర్ఘంగా ధ్యానిస్తూ ఉన్నాము మొదటి నాలుగు బూరలకు సంబంధించిన విషయాలు కూడా ధ్యానించినాం దీర్ఘంగా అనేక పర్యాలు ప్రభు వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడన్న విషయాన్ని మనం చూసినాం మొదటి నాలుగు బూరలలో అనేకమైన వార్నింగ్స్ ఇచ్చిండు ఈ రీతి ఉండబోతుంది తన ఉగ్రత అన్న విషయాన్ని ఐదవ బూరలో దాన్ని ఆరంభించినట్లు మనం చూస్తున్నాం అది ఆరంభించబడిందని కూడా మనం చూస్తున్నాం కానీ మనుషులు దాన్ని ఆ రీతిగా చూస్తున్నారు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడో జరగబోతున్నాయి ఇవన్నీ అని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు ఆ రీతిగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ వారికి అనుగ్రహించబడలేదు కానీ మనకు అనుగ్రహించబడ్డాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఐదవ బూర దేనికి సంబంధించింది అన్నప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం పోయిన వారం తేళ్లకు దేవుడు అధికారం ఇచ్చిండు అన్న విషయాన్ని ఐదవ బూర తేళ్లు ఏ రీతిగా గొప్ప జనం మీద పడతాయి అన్న విషయాన్ని మనం చూసినాం ఏ రీతిగా అవి ఇస్కరియోత్ యూధ విధానాన్ని పాటిస్తాయి రోల్ అంటాం కదా కర్తవ్యం బాధ్యత ఇస్కరియోత్ యూధ ఏ రీతిగా అయితే తన బాధ్యతను నిర్వర్తించిండో ఆ రీతిగా తేళ్లు నిర్వర్తిస్తున్నాయి ఇస్కరియోత్ యూధ లేకుంటే ఆ యొక్క చరిత్ర అంతా ఇంకో రీతి ఉండక ఉండేదేమో కదా కాబట్టి ప్రతిదీ ఆ రీతిగానే ఉంటుంది ఇస్కరియోత్యుధ అనేవాడు పక్క నుండి కాటేసినట్లు మనం చూస్తాం కాబట్టి తేళ్లకు సాదృశ్యంగా ఇస్కరియోత్ యూధ అయితే ఇస్కరియోత్ యూధ ఎవరి అధికారం తీసుకొని ఎవరితోని కలిసి పని చేసిండంటే ఆ యొక్క యాజకులతో ప్రధాన యాజకులతో కాబట్టి సర్పంలు తేళ్లు ఎప్పుడు కలిసి పనిచేస్తూ ఉంటాయి సర్పంలు ఏం చేస్తాయి తేళ్లకు ఆజ్ఞ ఇస్తుంది తేళ్లు అవి నెరవేరుస్తూ ఉంటాయి తేళ్లు తిరిగి వచ్చి మేము పని చేసిన మనిషి ఆ యొక్క సర్పంలోకి చెప్తా ఉంటాయి అన్నట్టు అవి విధానాలు అన్నట్టు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ యొక్క ఐదవ బూరకు సంబంధించిన విషయము అయితే పోయిన వారం నేను మీకు చూపించిన ఐదవ బూరలో ఏం జరిగిందన్న విషయాన్ని ఉపమాన రీతికి దాన్ని అర్థం చేసుకోవాలా ప్రకృతి సహజం కూడా ఇవి జరుగుతున్నాయి ఒక విషయం నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేసిన గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ ప్రకృతి సహజంగా కూడా నెరవేరుతున్నాయి అదే రీతిగా మనుషులు వాటిని ప్రకృతి సహజంగా చూడాలని ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే ప్రతి చిహ్నము వాళ్ళు గ్రహింపలేని స్థితిలో ఉన్నారు అవి ఎందుకు అంటే ఎవరు కూడా కామెంట్రీస్ చదువుతప్పుడు అప్పుడెప్పుడో నాలుగు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు క్రితం రాయబడ్డ కామెట్రీస్ చదువుతూ ఉంటారు అప్పటికి అవి బయలుపరచబడలేదు పైగా దేవుడు ఒక వంద సంవత్సరాల క్రితము ఒక విధానాన్ని నేర్పించిండు మనుషులకి ఈ పదాలను ఏ రీతిగా చిహ్నాలని అర్థం చేసుకొని వాటిని భద్రపరచుకోవాలని గ్రహించి దాన్ని జాగ్రత్తగా పాటించాలని కానీ దాన్ని విడిచిపెట్టేసారు ఆల్మోస్ట్ ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి విడిచిపెట్టారు జస్ట్ ఒక ఐదారు సంవత్సరాల క్రితం నుంచే ఇవన్నీ మనకు తిరిగి తిరిగి బయలుపరచబడుతున్నాయి జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లేకపోతే ఎట్టి పరిస్థితులు పెట్టి నేను గ్రహించలేకపోయేవాడిని నేనైతే ముఖ్యంగా తర్వాత కేవలము జేమ్ స్ట్రాంగ్ నంబర్స్తోనే మనం అర్థం చేసుకుంటామంటే కూడా కాదు ఎందుకంటే పరిశుధాత్మ నడిపింపు ఉండాలా పరిశుధాత్మ నడిపింపు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నంబర్ చూస్తున్నప్పుడు అక్కడున్న రకరకాల విశదీకరించబడ్డ ప్రతి పదాలని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అవి కుదిర్చినట్లు కూర్చుంటాయి అన్నట్టు వాక్యానికి లేకపోతే జేమ్స్ నంబర్స్ చదువుతున్నా నీకు ఏం అర్థం కాదన్నట్టు అట్లా జేమ్సాంగ్ నంబర్స్ పుస్తకాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా చదవలేకపోయినారు నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు అది కొన్నాడు అంత లావు ఉంటుంది అంటే ఇంత దగ్గర దగ్గర ఒక నాలుగు కిలోలు ఉంటుంది అది పుస్తకం అంత పెద్ద పుస్తకం అది మూడు నాలుగు కిలోలు ఉంటుంది బుక్ పెద్ద బుక్ అది ఆ బుక్ తీసుకొచ్చి భద్రపరచుకున్నాడు షెల్ఫ్లో పెట్టుకున్నాడు కానీ ఏ రోజు దాన్ని తీయలేకపోయాడు ఆ బ్రదర్ అప్పుడు నాకు అనిపించింది పుస్తకం ఉన్నా నువ్వు దాన్ని వాడుకోలేవు ఎందుకంటే నీకు పరిశుధాత్మ నడిపింపు ఉండాలా అందుకు పరిశుధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడాలి మనం లేని వారు అడుగు ప్రతివాడికి ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రయత్నించాలా అది ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి ప్రభువుని మనం అడగాల ప్రవ్వ నాకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం కావాలా ప్రవ్వ నన్ను అభిషేకించు ప్రవ్వ అని ప్రార్థించాలా అప్పుడు పరిశుధాత్ముడు వచ్చినప్పుడు మమ్మల్ని మనల్ని అందరినీ శక్తివంతులుగా చేస్తాడు శక్తితో నింపుతాడు మనల్ని ఆ శక్తి ఉంటేనే కానీ దుష్టుడు మన దగ్గరికి రాలేడు తర్వాత ఆ శక్తి నుంచి నేను బయటికి రావడానికి లాక్కడానికి వాడు నీ శరీరాన్ని వాడుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు దానికి వాంఛ కల్పిస్తూ ఉంటాడు కానీ నువ్వు దాన్ని తరిమి కొట్టాలా తిరిగి కొట్టాలి ఎందుకంటే మనం ఎదిరించమని చెప్తుంది వాక్యం ఎదిరించకపోతే మటుకు నువ్వు నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది క్రైస్తవ జీవితం ఎందుకు విఫలమైందంటే ఎదిరించక గొప్ప జనం ఎందుకు విఫలమైపోయారంటే ఎదిరించక ఎదిరించడం నేర్పలే చర్చ్ పాస్టర్స్ అవి నేర్పలేదు అపవాదిని ఎదిరించండి అని నేర్పి చెప్పిండు కాబట్టి నేర్చుకుంటే ఎంతకాలం ప్రార్థన చేసినా కార్యాలు జరగవు పేతురు రాసిన పత్రికలు మనం ఎన్నిసార్లు చేస్తాం కదా మొదటి పత్రికలో మనందరినీ దేవుడు యాజకుల్లాగా మరియు రాజుల్లాగా తయారు చేసి నువ్వు రాజు నీకు అధికారం ఉంది ఎప్పుడు వాడినవు చెప్పు నువ్వు రాజు అని గ్రహించినప్పుడు నీకు అధికారం ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు దాన్ని ఏ రోజైనా వాడినవా తర్వాత రాజు ఎక్కడుంటాడు అంతఃపురంలో ఉంటాడు పరలోకంలో ఉంటాడు పరలోకమే రాజ్యం కదా పరలోక రాజ్యం అంటాం దాని అందుకే దేవుని రాజ్యం అది ఇంగ్లీష్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాం అటువంటి రాజులకు రాజు విడలం మనం అందుకు మనల్ని అందరినీ రాజులకు రాజు అంటే మనం అందరం రాజులం మనకు ఆయన రాజు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే ఆయన రాజు మనందరినీ ఏలే రాజు కాబట్టి రాజుని కుమారులం కాబట్టి మనం కూడా రాజులమే దాని తర్వాత ప్రభులకు ప్రభు ప్రభు అంటే పరిపాలించేవాడు కాబట్టి సృష్టిని పరిపాలించేవాడు మనకి ఆ పరిపాలన ఇస్తున్నాడు కాబట్టి మనం పరిపాలించాలి కాబట్టి మనమే ప్రభులము అన్నట్టు కాబట్టి ప్రభులకు ప్రభు అంటే మనమందరం ప్రభులము ఈ లోకంలో పరిపాలించడం కోరుకున్నాం కాబట్టి నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలా సేవ జీవితంలో ముందుకు పరిగెత్తాలా అప్పుడే నువ్వు దాన్ని కొనసాగించగలవు లేకుంటే భయంతో నిష్ఫలంతో బయటకు వస్తావు పౌలు విషయాలు నేను పోయిన వరం చూపించాను అనుకుంటా పట్టుపోయిన వరం ఆయన చాలా భయపడిపోతున్నాడు సేవ విషయంలో సంఘం నడుతున్నాడు తెసలోనిక సంఘం అనుకుంటా కరెక్ట్ తెసలోనిక సంఘస్థులతో నడుతున్నాడు నా గురించి మీరు ప్రార్థన చేయండి నేను ధైర్యంగా సువార్త ప్రకటించలాగన అంటే ఆయనకి ఎక్కడో ఉంది భయం అంత విశేషమైన జ్ఞానం కలిగిన వాడు విశేషమైన శక్తి కలిగిన వాడు అయినగానే నాకు భయం ఉంది కాబట్టి భయంని ఛేదించుకొని పోతా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు నీకు భయం ఉంటుంది చెప్తున్నాను ఈ శరీరం ఉన్నంత కాలం నీకు భయం ఉంటుంది ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతామో మనకి ఆ భయం పోతుంది వాడు కూడా ఏం చేయలేడు మనల్ని కాబట్టి శరీరము ఇంత బలహీనమైంది దౌర్భాగ్యమైంది అన్న విషయాన్ని పౌరులు జ్ఞాపకం చేస్తాను మనకి కాబట్టి ఆదామవలకి దేవుడు ఈ సృష్టి ఎంత ఇంటి మీద అధికారం ఇచ్చిండు మీరే పరిపాలించండి అని కానీ ఆదాం ఏం చేసిండు దాన్ని సైతాన్ని చేతికిచ్చిండు మన ప్రభు తిరిగి లాక్కొని మన చేతికిచ్చిండు ఇప్పుడు నువ్వు దాన్ని పరిపాలించాలా రక్షింపబడ్డ వాళ్ళందరూ పరిపాలించే వాళ్ళు ఎన్నిసార్లు ఎంతసేపు ఎంతకాలం ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావు అదే మన బలహీనత పరిగెత్తాల ముందుకు పోయి పరిగెత్తి పాటించాలా ఎందుకంటే దేవుణ్ణి కాదు ఆల్రెడీ చేతిలో పెట్టేసి ఆదాము ద్వారా రావాల్సింది మనకి దురదృష్టము అది రాలేదు కానీ ప్రభు తిరిగి వచ్చి తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి కొనుక్కున్నాడు కొనుక్కొని నీ చేతికి ఇచ్చిపోయాడు జీవితాన్ని మనం చచ్చిన వరం కదా కానీ ఆయన మరణం ద్వారా మనకి విజయం ఇచ్చి మన శరీరాన్ని మన మనందరినీ జీవింపజేసిండు అందుకే జీవింపజేయవాడు ఆయన కడపటి ఆదాం చచ్చిన వారిని జీవింపజేసిండు కాబట్టి ఇప్పుడు నువ్వు జీవం పొందుకున్నావు కాబట్టి నీకు తిరిగి రాజ్యం మీద అధికారం వచ్చేది ఈ సృష్టి మీద అందుకే ఇది నీ మాట వింటుంది సృష్టి వర్షం ఆగమంటే వర్షం ఆగాల్సిందే ప్రతి జీవి నీ మాట వినాల్సిందే ప్రతి ఆత్మ నీ మాట వినాల్సిందే ప్రతి డీమన్ శక్తులు దురాత్మ శక్తులు నీ మాట వినాల్సిందే కాబట్టి ఇప్పుడు మనం మరోసారి ఈ తొమ్మిదవ అధ్యాయం గతంలో పోయిన వారం ఏం చూసినామో అవి చూసి ఇక మీదట ఏం చూడాలనేది మనం ముందుకు వెళ్తా ఉంటాం చూడండి ఐదవ దూత బూర వదిలినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం నుంచి చూచి ఇది ఎప్పుడు రాలింది అన్నంటే మనం పన్నెండవ అధ్యాయం చూసినాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం చూసినాం ఎప్పుడు రాలింది బహు దీర్ఘకాలం అంటే కొన్ని వేల సంవత్సరాలు ఫిఫ్టీ మిలియన్ ఇయర్సా more than fifty million years ఎన్ని మిలియన్ ఇయర్సో నాకు తెలియదు కానీ ఒక క్లూ అయితే ఉంది ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ క్రితము డైనాసర్స్ ఉండే భూమి మీద అంటే రకరకాల జీవరాశులు ఉండే ఇప్పుడు లేవని కొంతమంది నమ్మకపోవచ్చు క్రైస్తవులు కానీ నేను అనేది ఏంటంటే ఈ భూమిని ఎప్పుడో సృష్టించండి దేవుడు ఎంతో కాలం కిందటనే సృష్టించండు ఆదామావాళ్ళకి ముందే భూమి ఉందని మనకు తెలుసు నిరాకారంగా శూన్యంగా ఉండే అది అగాధ జలములు అక్కడ ఉన్నాయి భూమి అగాధ జలం లోపల ఉంది పైన నీళ్లున్నాయి నీళ్ల మీద చీకటి ఉంది దేవుని ఆత్మ పైన ఉంది అన్నిటికంటే పైన అవి ఊహించుకోవాలి మనం అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే దేవుడి భూమిని సృష్టించిన అందుకే ఆ సైన్స్ లో వాళ్ళు టెస్ట్ చేస్తారు భూమి ఆ శాంపుల్స్ తీసుకొని మట్టిని మట్టిని రాయి uh, ఒక రాయిని చూసి చెప్తారు ఎన్ని సంవత్సరాల క్రితం ఆ రాయి తయారైందో ఎన్ని వేల సంవత్సరాల క్రితం తయారైందో అవన్నీ చెప్పగలరు వాళ్ళు అంటే దేవుడు ఎప్పుడూ తయారు చేసిండు అనేసి మనము మొదటి అధ్యాయాలు చూస్తాం కదా ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను దాని తర్వాత రెండవ వర్షానికి వచ్చేటప్పటికి భూమి శూన్యంగా నిరాకారంగానే ఉండేను అని చెప్తా ఉంటాడు ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి కాబట్టి ఐదవ దూత భూమి ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచిచ్చింది ఎందుకంటే ఒకప్పుడు నక్షత్రం లాగానే ఉన్న ఉన్న ఈ యొక్క దూత లూసిఫర్ అంటే పదం అర్థం ఏంటంటే బేరర్ ఆఫ్ లైట్ అంటే దేవుని వెలుగుని ధరించుకున్నవాడు అని అర్థం లేక దేవుని వెలుగు కలిగిన వాడు అని కూడా అర్థం కాబట్టి దేవుని వెలుగు కలిగిన వాడు అక్కడి నుంచి క్రింద పడవేయబడ్డాడు ఎందుకు ఆయన కొరకు వెలగకపోతే ఎవరైనా పడవేయబడతారు అది సూచన కాబట్టి ఆకాశం నుండి భూమి మీద రాలింది నక్షత్రం ఎప్పుడు ఆమ్దామ వాళ్ళు సృజించకబడక ముందే రాలిపోయింది అది భూమి మీద అందుకు చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేను అని చదువుతాం మనం ఆది కాండంలో ఎప్పుడో పడిపోయింది అది వారితో పాటు మూడవ వంతు దూతలు అంటే మూడవ భాగం ఉంది బైబిల్లో మనం ఎక్కడ చూస్తాం అది ప్రకరణ గ్రంథాలను చూస్తాం మూడవ వంతు దూతలు అక్కడి నుంచి కింద పడవేయబడ్డారు అతనితో పాటు అక్కడ ఏ రీతిగా మోసగించిండు అన్న ఒక ప్రశ్న నేను మీకు వేసిన ఎవరు దానికి జవాబు ఇవ్వలేదు ఇంతవరకు వాడు ఏ రీతిగా దూతలని మోసగించిండొచ్చు మూడో వంతు దూతలు అతన్ని ఎందుకు వెంపడించిండ్రు దూతలకి సమస్తం తెలుసు కదా వాళ్ళు పాపం చేస్తే వాళ్ళకి శాశ్వతమైన శిక్ష క్షమాపణ లేదని వాళ్ళకి తెలుసు అయినా తెలిసిండి ఎట్లా మోసపోయిండ్రు ఎందుకు మోసపోయారు ఏం చెప్పి మోసగించిండు లూసిఫర్ ఏం చెప్పిండొచ్చు ఎక్కడ కూడా లేదు బైబిల్లో సూచన కానీ వాడి నైజంని బట్టి వాడి గుణగణాన్ని బట్టి వాడు మనుషులను ఏ రీతిగా మోసగించిండో అది ఒక క్లూ ఉంటుంది అదే విధానంగా దేవదూతలని వాడు మోసగించండి అలా ఈ లోక రాజ్యాలు మీకు ఇస్తా అని మోసగించండి అలా మీరు ఎట్లా ఇక్కడ దేవునికి పరిచారకుల్లాగానే ఉంటారు జీవితాంతం నాతో పాటు వస్తే మిమ్మల్ని అన్ని రాజులాగా చేస్తా మిమ్మల్ని దేవుడిలాగా చేస్తా అని వాడు దేవునిలాగా చేసిండు వాళ్ళని పడిపోయిన దూతలు దేవదూతలను అందరినీ దేవునిలాగా చేశారు సగం దేవతలన్నింటినీ ఈ లోకంలోనే పూజిస్తున్నారు ముఖ్యంగా మన దేశంలో కాబట్టి అవన్నీ ఆ లూసిఫర్తో పాటు కింద పడబేయబడ్డ వాటిలో మరికొన్ని బహు కఠినమైన దేవదూతలవి దేవుని స్థలాన్ని విడిచిపెట్టిన దూతలవి వారి స్థలాలను విడిచిపెట్టారంటే వారికి ఇచ్చిన పనుని విడిచిపెట్టిన వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ కాబట్టి తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి అందులో మరీ కఠినమైన దేవదూతలు ఉన్నారు కొందరు వాళ్ళందరినీ కటిక బీలంలో దేవుడు తాళమేసి పెట్టిండు అవన్నీ బయటికి లేస్తాయి తాళం విడిచి విప్పాల్సి వస్తుంది అవి బయటికి రాక తప్పదు అవి మొత్తం పోయి లోకంలో గందరగోళం చేయక తప్పదు అది విధానాలు అన్నట్టు సరే అవి కళ్ళకు కనిపించేది అంటే అవి ఆత్మలను ఎన్నిసార్లు నేను చూపించినాను మీకు అవి కళ్ళకు కనిపించేవి కావు అవి ఆత్మీయ కళ్ళకు కనిపిస్తాయి చూసి ఉండలేం మనం దెబ్బ తగిలిన ఆ యొక్క ఘట సర్పము బహు భయంకరంగా ఉంటుంది చూడడానికి చూడలేం మనం భయపడిపోతాం కాబట్టి శరీరం అటువంటి బలహీనతమైంది శరీరంలో ఉన్నంత వరకు వాటిని మనం చూసి ఉండలేము అందుకు దేవుడు వాటిని చూడనీయకుండా మనల్ని కాపాడుతున్నాడు కానీ నువ్వు ఆత్మీయంగా తయారైతే నువ్వు వాటిని చూడగలవు సంపూర్ణంగా ఆత్మలో జీవించగలిగితే నువ్వు ఖచ్చితంగా వాటిని చూడగలవు దేవదూతలను చూడగలవు పురాతనమైన భక్తులను చూడగలవు నువ్వు పోయి పరలోకంలో దేవుని సన్నిలో నిలబడగలవు అక్కడ వాళ్ళు ఏమి చర్చిస్తున్నారో ఈ లోకంలో ఏం జరగబోతున్నాయో ఏం చేయాలా మనము అవన్నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు అందులో నువ్వు పోయి కూర్చొని నిలబడి అవి వినొచ్చు నువ్వు తర్వాత వాళ్ళందరూ చర్చించినాక నీతో మాట్లాడతారు నువ్వేం చేయాలి లోకంలోకి పోయి వాళ్ళు మాట్లాడిన అన్ని జాగ్రత్తగా విన్నాక ఇంకొక దూత నీ దగ్గరికి వచ్చి చెప్తాడు నువ్వు ఏం చేయాలి లోకంలో అది పోయి నువ్వు చేయాల్సి వస్తుంది పని సరే మనం ఎప్పుడు ఇవన్నీ ధ్యానించలేదు కానీ ఎప్పుడన్నా నీకు అవకాశం ఉన్నప్పుడు మీకు అందరికీ నేను చూపిస్తాను ఇక్కడ మటుకు ఇప్పుడు మనం తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఐదవ బురకు సంబంధించిన విషయాన్ని మరి దీర్ఘంగా కొంచెం ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి ఈ నక్షత్రంను క్రింద పడడం మనం చూసినాం అది మూడవ బూర టైంలో కూడా దేవుడు చూపించాడు మనకి దానికి మూడవదా నాలుగవదా మూడవదే కరెక్ట్ మార్చి పత్రి అనే దానికి అర్థం అది నీళ్ళలో మూడవ భాగము నదులలో మూడవ భాగం మీద పడ్డప్పుడు అవి బహు విషపూరితమైపోయినాయి అన్న విషయం దాని దానితోని మనుషులు ఎంతగానో బాధపడ్డట్లు చేదు అనుభవంలోకి వెళ్ళినట్లు శ్రమల గుండా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం ఆ నక్షత్రం ఇప్పుడు నిజంగా రాలినట్లు ఇక్కడ చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో దాని తర్వాత అతనికి అధికారం ఇవ్వబడింది దేనికి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడను అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలోని లేచెను అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలను చీకటి కమ్మెను ఆ పొగల నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడను మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షంకైనా హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞాయబడను కాబట్టి దేవుని ముద్ర లేని వారికి అందరికీ ఇవి దేవుని యొక్క శిక్షని అమలు పరచడానికి బయట బయలుదేరినాయి అన్నట్టు కాబట్టి ఈ మిడతలు ఏ రీతిగా ఉన్నాయనేది మనం వారికి చూపించాను మీకు మొదటిదిగా తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఉండేది ఇయ్యబడేను అంతకుముందు లేవు వాటి మిడతలకి బలం ఉండదు యాక్చువల్గా కానీ వాటికి బలం ఇవ్వబడింది ఎట్లాంటి బలము తేళ్లకు ఉన్నట్లు బలం దాని తర్వాత ఐదవ వచనంలో వాటికి చంపుటకు అధికారం ఇవ్వబడలేదు మరి ఏ ఎటువంటి అధికారం ఇవ్వబడింది కేవలము బాధించటకు అది ఒక అధికారం ఇవ్వబడను కానీ ఐదు నెలల వరకు బాధించటకు వాటికి అధికారం ఇవ్వబడను కాబట్టి ఐదు నెలలు ఎంత కాలం అనేది కరెక్ట్గా మనం చెప్పలేము ఎందుకంటే మనం చూస్తుంది గ్రిగోరియన్ క్యాలెండర్స్ ఇవి పనికిరాని క్యాలెండర్స్ అవి మోసంతో కూడిన క్యాలెండర్స్ కాబట్టి మనం మటుకు సూచనల్ని గ్రహించగలం దాని తర్వాత వాటి వలన కలుగు బాధ తేళ్లు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండను ఆ దినంలో మనుషులు మరణంను వెతుకుతురు కానీ అది వారికి దొరకని దొరకదు ఈ తేలు కాటు కాదన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఏంటంటే సంపాదించుకుందంతా నీ కళ్ళ ముందు పోతే ఇక ఎందుకు బ్రతకడం అనేది ఆరో వచనానికి సంబంధించింది కాబట్టి నీ సంపాదన అంతా పోగొట్టుకుంటారు బ్యాంకులో సేవింగ్స్ అన్ని పోగొట్టుకుంటే పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది నీ సంపాదన ఎన్నో సంవత్సరాలు నువ్వు పనిచేసి నీ పిఎఫ్ నీ గ్రాట్యుటీ ఇవన్నీ మాయమైపోయినాయి అనుకో నీ పరిస్థితి ఏమవుతుంది గతంలో జరిగినాయి ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్ ఉండి కూడా వేస్ట్ అన్ని బ్యాంక్స్ అలా ఉన్న పైసలన్నీ గవర్నమెంట్ వాడేసుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది తినడానికి తిండి ఉండదు పిల్లలు బాధపడతా ఉంటారు ఏడుస్తూ ఉంటారు అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటుంది ఇవన్నీ చూడకుండా పోతే ఎంత నయం అనిపిస్తుంది కదా చాలా మందికి అట్లనే మాట్లాడతారు అట్లా ఉండబోతుంది ఆ దినములలో మనుషులు మరణం వెతుకుతారు కానీ అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడతారు కానీ మరణం వారి ఎద్ద నుండి పారిపోను ఇప్పుడు ఆ తేళ్లకు ఆ మిడతలకు సంబంధించిన విషయాలను మరికొన్ని ఇక్కడ ఆ మిడతల రూపంలో యుద్ధంలోకి సిద్ధపరచబడిన గుర్రంలను పోలినవి బంగారం వలె మరియు కిరటంల వంటివి వాటి తలల మీద ఉండేది వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండేను ఇప్పుడు తొమ్మిదవ వర్షం నుంచి మనం ఈరోజు చూడాల్సి వస్తుంది ఎందుకంటే పోయిన వారం నేను ఇవన్నీ చూపించిన వీటికి సంబంధించినవన్నీ ముఖ్యంగా ఇనుప మయమరువుల గురించి ఇనుప మయమరువు నుంచి మనం చూడాల్సింది తొమ్మిదవ వచనంలో అది చూస్తాం మనము తొమ్మిదవ వచనంలో ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను వాటి రెక్కల ధ్వని యుద్ధంనకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఉండెను అంటే గుర్రముల తోకలు తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండేను మిడతలకు అట్లాంటివి ఉంటాయా మిడతలకి తోకలు ఉండవు కదా పొడిచే తోకలు వంటి అంటే ఏంటంటే ముందు నుంచైనా కాటేస్తుంది వెనక నుంచైనా కాటేస్తుంది అనే విధాన్ని నేర్పిస్తుంటారు దేవుడు మనకు అక్కడ పదవచనంలో ఐదు నెలల వరకు తిరిగి జ్ఞాపకం చేయబడుతుంది ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారము ఉండేను వాటికి అదక అధికారం ఉంది అక్కడ దేవుడు అధికారం ఇచ్చిండు వాటికి కాబట్టి ప్రతి అధికారం మనం చూసినాము ఆ యొక్క ఎక్కడ చూస్తాము పౌరులు తిమ్మతి రాసిన పత్రికలు చెప్తారు అనుకుంటే దాని గురించి ప్రతి అధికారం పైనుంచి రావాల్సిందే ఈ లోకంలో ఏ అధికారము ఎవరి ద్వారా కలగలేదు కేవలం మన ప్రభువే ఆ యొక్క అధికారం ఇస్తాడన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇనుప మైమారులకు సంబంధించింది ఇనుము ముఖ్యంగా ఇనుము ఇక్కడ ఎందుకు ఇనుమును చూపిస్తుండే దేవుడు మైమారులు అంటే ఇట్లా మాస్క్ అంటాం కదా మొహానికి కవర్ కాబట్టి ఈ ఇనుము దేనికి సంబంధించిందంటే మొదటిదిగా మనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనికి వెళ్ళాల్సి వస్తుంది చూస్తున్నాను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో కాబట్టి ఇనుము దేనికి సంబంధించింది ఈ యొక్క మిడతలకి ఇనుపు మైమ ఇనుము ఇనుముతో చేయబడ్డ మైమరువుల ఇవ్వబడను అని చెప్పబడుతుంది కాబట్టి నలభై ఎనిమిదవ వర్షంలో ఏం చేస్తున్నామంటే కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవ నీ మీదికి రప్పించింది శత్రులకు దాసుడ వగుతువు కాబట్టి ఇక్కడ గొప్ప జనము ఎట్లా శ్రమలు పొందబోతుందంటే ఈ యొక్క మిడతల ద్వారా లేక తేళ్ల ద్వారా ఆకలి దప్పులు అంటే తాగనికి నీళ్లు దొరకవు తిననికి తిండి ఉండదు వస్త్రహీనత బట్టలు కూడా ఉండవు కాబట్టి అన్నం ఉండదు నీళ్ళుండవు బట్టలు ఉండవు తర్వాత అన్ని లోపములతోనూ అంటే రకరకాల రోగాలు రకరకాల తెగుళ్ళు నేను నిన్ననే మొన్న అనుకుంటా ఎంతమంది చనిపోయినారు అంటే నేను ఏదో ఎక్కువ చనిపోవాలనేసి నేను ఆశపడతలేను కానీ దేవుడు బయలుపరిచిండి ఏంటంటే కొన్ని మిలియన్స్ జనులు కుప్పాలు కుప్పాలుగా పడిదేస్తారని మనకి ఎప్పుడు బయలుపరిచిండి అక్టోబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంతమంది చనిపోయినారు మిలియన్స్ మిలియన్స్ అని నేను ఎప్పుడు చెప్పినాను మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీలో చూపించినాను మిలియన్స్ మిలియన్స్ పడుతుంది మీరు ప్రార్థన చేయకపోతే బిలియన్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం కంటిన్యూస్గా ప్రార్థన చేస్తాం సరే విసుగక ప్రార్థించమన్నాం కానీ చాలా మంది విసిగిపోయారు మన దగ్గర లో విసిగిపోయారు చాలా మంది అంతవరకు ఎవరు ఓపికతో సహించగలరు చాలా కొంతమందే కదా ఇవి ఫిల్టరేషన్ అంటాం దీన్ని ఫిల్టరేషన్ అవుతాం ఫిల్టర్ అయితేనే ఉంటారు ఫిల్టర్ అయితేనే ఉంటారు అగ్నిలో గుండె పోయే కొద్దీ ఫిల్టర్ అయిపోతూనే ఉంటుంది మురికంతా వెళ్ళిపోతూ ఉంటుంది నేను మనుషులు మురికి అని చెప్తలేను కానీ మురికి స్వభావం వెళ్ళిపోతూ ఉంటుంది చాలా చిన్న గుంపు టైనీ టైనీ టైనీ అంటాం ఎన్నిసార్లు మరీ చిన్న శేషం అది చివరికి ఉండేది భూమి మీద విశ్వాసాన్ని కనుగొనంటే చిన్న శేషమే చివరికి మిగిలేదు విశ్వాసం కలిగింది కాబట్టి అన్ని లోపములు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఏ పని చేయాలనే లోపం అవుతుంది గొప్ప జనానికి ఎక్కడ పోయినా లోపాలే నీ ల్యాండ్స్ పేపర్స్ నీ ఆస్తులు నీ జాబులు నీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని కొట్టేసినప్పుడు ఎక్కడ పోతావు ఎవడమైనా నీకు సరిచేయడు అన్ని నీ పోయా నీ ఫైల్ అంటాడు నీ శరీరంలో అన్ని లోపాలే డాక్టర్లకు పోతే అన్ని లోపాలే ఏ మందులు పనిచేయవు ఎందుకు అంటే యహో అన్ని మీదకి రప్పించిన శత్రులకు వగదువు కాబట్టి ఈ లోకంలో దాసులు అయిపోతారు గొప్ప జనం అందరు బానిసల్లాగా అయిపోతారు మనమేమో స్వతంత్రులం కదా దళితులు రాసిన పత్రికలు చూస్తాం మనం దాసి కుమారులం కాదు మనం స్వతంత్రులం ప్రభు మనల్ని ఆ రీతిగా తయారు చేసిండు తన మరణ భూస్థాపన పునరుల ద్వారా కాబట్టి ఈ శత్రువులు ఎట్లుంటారు అనేది నలభై ఎనిమిదవ అధ్యాయం వచ్చినము చివరి భాగం ఉంది వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు అంటే నువ్వు గొప్ప జనం అందరూ మరణించేంత వరకు వారి మెడ మీద ఈ యొక్క ఇనుప కాడి ఉంటుందంట వీళ్ళు ఎవరు అన్నప్పుడు నలభై తొమ్మిదో వర్షంలో మనం చూస్తున్నాం యహోవా అయి ఉన్న బూది గంతం నుండి బూది గంతములు అంటే చెప్పండి ఎక్కడ ఉంటుంది అది తెలియని జనం అది ఒక జనం అది బూది గంతముల నుండి ఒక జనమును తీసుకొస్తున్నాడు నిన్నేమో బూది గంతంల వరకు సాక్షిగా ఉండమంటే నువ్వు ఉండకపోతే మళ్ళీ ఏం చేస్తారు ఆ బూది గంతంలో ఉన్న మనుషులే నీ మీద పడతారు అని ఒక నలభై తొమ్మిదో వర్షంలో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ ఒక జనం వస్తుందంట అనగా నీకు రాని భాష కలిగిన జనం అంటే వాళ్ళ భాష నీకు అర్థం కాదు ఇక నువ్వు ఏం చెప్పుకుంటావు నీ బాధ యాభై వచనంలో చాలా మరి దీర్ఘంగా ఉంది ఎటు ఎట్లా ఉంటాయి ఈ యొక్క తేళ్ల గుంపని క్రూర ముఖము కలిగి నమ్మ వాళ్ళు వీళ్ళు క్రూర మృఖం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ తోకలు కొండీలు తేళ్లకు ఏ రీతిగా ఉంటే వీళ్ళు అట్లుంటారు అన్నట్టు క్రూర ముఖం కలిగిన వీళ్ళు వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును చూడండి గద్దకి దేగకి ఎన్నిసార్లు నేను వ్యత్యాసం చూపించిన మీకు గతంలో పక్షిరాజుకి గద్దకి చాలా తేడా ఉంటుంది పక్షిరాజు మన ప్రభుకి సాదృశ్యం గద్ద సైతానికి సాదృశ్యం కాబట్టి గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించుదును రప్పించును నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది తేళ్ళు ఏం చేస్తాయి నీ పశువులను నీ పొలములను వారు తినివేతరు నేను నశింపజేయ వరకు ధాన్యంనే గాని ద్రాక్షరసంనే గాని తైలంనే కాని పశువుల మందులనే కాని గొర్రెల మేకలనే కాని నీకు నిలువనియ్యరు ఇంకా నీ జీవనోపాధి ఏముండదు అన్నట్టు నువ్వు ధాన్యాన్ని పోగొట్టుకుంటేవి ద్రాక్షరసాన్ని పోగొట్టుకుంటేవి తైలంని పోగొట్టువి మూడు దేనికి సాదృశ్యం చెప్పండి ధాన్యము దేవుని వాక్యానికి సాదృశ్యము ద్రాక్షరసము సంపూర్ణంగా మార్పు చెందిన ఆత్మీయ జీవితానికి సాదృశ్యము తైలము దేవుని అభిషేకానికి సాదృశ్యం వాక్యంలోని సత్యాన్ని గ్రహించి ఆయన అభిషేకంలో జీవించడం అన్నీ పోగొట్టుకుంటారు అన్నట్టు వాళ్ళు సంపాదన అంతా పోగొట్టుకుంటున్నారు ఆత్మీయ జీవితం అంతా పోగొట్టుకుంటున్నారు పైగా ఈ మిడతలు భూమి మొత్తం ముట్టడి వేస్తాయి చుట్టుకుంటాయి అన్నట్టు ఎక్కడ పచ్చదనం ఉండనివ్వనమాట అంత తినేస్తాయి ముప్పై యాభై రెండవ వర్షాల్లో మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడు వరకు నీ దేశం అందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు ముట్టడి వేయడం అంటే గేరో చేస్తామట చూసిండ్రా ఎట్లయినా పట్టు దొరికించుకుంటారు అన్నట్టు బహు భయంకరమైన సమయం అది ఆ కాలము కాబట్టి ఈ తేళ్ల యొక్క ఇనుప మైమరులు ఏ రీతిగా ఉన్నాయనంటే ఇనుము ఇనుము కాడి అంటే బానిసత్వానికి సాదృశ్యం అని చెప్తుంది ఇక్కడ జ్ఞాపకం అవి నేను చూపిస్తాను జేమ్స్ ఆ నంబర్స్ల త్వరలో లేవి లేవియా కాండం అందులో నుంచి ఒక వాక్యాన్ని చూపించినప్పుడు మీకు అవి అర్థమవుతాయి లేవియా కాండము ఇరవై అధ్యాయము గొప్ప జనం యొక్క వాళ్ళ పతనానికి ఏది కారణం అనేది ఇక్కడ ఉంది పదో పంతొమ్మిదో వర్షంలో మీ బల గర్వం ఉన్నాయి పశువులున్నాయి ఉన్నాయి సమృద్ధిగా సంపాదన ఉంది అన్న గర్వం మీ బల గర్వంను భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసేదను ఒకటి ఇక్కడ మనం మళ్ళా చూస్తున్నాం ఆకాశము ఇనుములాగా తయారవుతుంది భూమి ఇత్తడి వలె తయారవుతుంది అని చెప్తున్నాడు తర్వాత యోపు గ్రంథంలో మరోసారి చూస్తాం ఇవన్నీ గతంలో చూసినాయే కొన్ని సంవత్సరాల క్రితం మనము తిరిగి ఒకసారి వస్తుంది ఇంకొక అవకాశం అంతే యోపు గ్రంథంలో ఇదొకటి చూస్తున్నాము నలభై అధ్యాయం యోగు గ్రంథము నలభై అధ్యాయము ఇరవై వచనంలో ఇది ఇనుమును గడ్డి పోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచెను కాబట్టి ఇనుమును గడ్డి పోచగా తర్వాత ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును అవి ఆ రీతిగా ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చివరికి వాటి గుణగాన వాటి జీవనం ఆ రీతిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇనుము గడ్డి పో ఏమన్నాడు గడ్డి గడ్డి పోచగా అంటే దాన్ని ఏమంటాం స్ట్రా అంటాం గడ్డి పొరక గడ్డి పొరక స్ట్రా అంటారు ఇంగ్లీష్లో కాబట్టి అవి తిరిగి కాల్చివేయబడతాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది పుచ్చిపోయిన కట్టెవలే ఇను ఇత్తడి పుచ్చిపోయిన కట్టెవలే ఉంటుందంట ఇనుమేమో గడ్డి పోచలాగా మనకు తెలిసి విషయాలు ఉపమాన రీతిగా ఇనుము తేళ్లకి సాదృశ్యము ఇత్తడి సర్పంలకు సాదృశ్యం అందుకే మనం చూస్తే మోసి అరణ్యంలో ఇత్తడితో సర్పం చేసింది కదా ఇత్తడి సర్పం కడక నుంచి మనకు అర్థమవుతుంది అన్నట్టు ఒక క్లూ అన్నట్టు ఇర్మియా గ్రంథంలో కూడా వీటికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం మరి కొన్ని త్వరగా స్పీడ్గా చూస్తే ఇనుముకు సంబంధించిన విషయాలు త్వరగా ముగించుకోవచ్చు మనం ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచనం ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచనం గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం వారు బహు ద్రోహులు దాని తర్వాత కొండెగాండ్లు కొండెగాండ్లు కొండగాండ్లు వారు మట్టి లోహము వంటి వారు తెలుసా ఎవరికైనా మట్టి లోహం అంటే ఏందో మట్టితో చేయబడిన విగ్రహాలు లాగా కదా లోహం మట్టి లోకం అంటే అదే లెక్కలు వచ్చింది ఫస్ట్ ఇనుమే కదా మట్టిలోనే ఉంటుంది పౌడర్ ఫామ్ లో ఉంటుంది మట్టి మట్టిలో దాన్ని కాల్చి మెల్ట్ చేసి దాన్ని ఇనుములాగా తయారు చేస్తారు అయితే ఇరవై ఇరవై గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది మనం చూస్తున్నాం ఇంగ్లీష్లో వేరే రీతిగా ఉంది అందుకన్నట్టు అయితే ఇక్కడ ఏముందంటే వారు బహు ఇది మట్టి లోహం ఉంది కదా ఇరవై ఎనిమిది వారు బహు ద్రోహులు కొండ్రెగాండ్రు వారు మట్టి లోహము వంటి వారు అంటే ఇంగ్లీష్లో మనమేమో ఈ మట్టి లోహం ఇంగ్లీష్లో ఇనుమనుంది ఉంది ఇంగ్లీష్లో తెలుగులో ఏమో మట్టి లోహం అని ఉంది కానీ తెలుగు ఇంగ్లీష్లో మటుకు ఇనుమనే ఉంది ఇంగ్లీష్లో కూడా చదువుతాను నేను ఇనుము grievous revolters walking with slanders they are brass and iron they are all corrupters అనుంది brass and iron they are all corrupters అనుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వారు ఇక్కడ మటుకు ఇనుము ఇత్తడి అని లేదు కానీ ఇంగ్లీష్లో ఇనుము ఇత్తడి అని ఉంది కానీ ఇక్కడ ఏముందంటే తెలుగులో వారందరూ బహుద్రోహులు కొండ్రగాండ్రు వారు మట్టి లోహం వంటి వారు తర్వాత వారందరూ వారు అంటే వీళ్ళంతా చెడగొట్టుకున్న వాళ్ళు అన్నట్టు ఎవరు సర్పంలో గొప్ప జనాన్ని చెరుపు వాళ్ళు అన్నట్టు అంటే కరప్ట్ ఇంగ్లీష్ లో కరప్ట్ అని ఉంది అంటే కరప్షన్ అంటే మీకు తెలుసు కదా లంచగొండితనము అన్యాయాన్ని తిప్పివేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు సామాన్య ప్రజల డబ్బుని స్వాహా చేసిన వాళ్ళు వీళ్ళందరూ దాని తర్వాత చూసాం ఇరవై తొమ్మిదిలో కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది మీకు తెలుసు బుసలు ఏం కొడతాయో కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది వ్యర్థంగానే చొక్కము చేయించు వచ్చను దుష్టులు చొక్కమునకు రారు యహోవ వారిని త్రోసివేసను గనుక త్రోసివేయవలసిన వెండిను వెండి అని వారికి పేరు పెట్టబడును త్రోసి వేయవలసిన వెండి గొప్ప జనానికి సంబంధించిన వాక్యం అది కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ చెరుపువారు ముఖ్యంగా కాబట్టి ఇనుము ఇతడి చెరుపు వాళ్ళు సర్పంలు తేళ్ళు చెరుపు చెరుపుతాయి అన్నట్టు గొప్ప జనాన్ని గడగొట్టేసినాయి మొత్తం అంత ఆ మూడు గుంపులు ఏ రీతిగా ఉన్నాయి ఈ రోజు అన్నప్పుడు ఎహెచ్ఎల్ గ్రంథంలో ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను అవన్నీ మనం గతంలో చూసినాయే ఎహెచ్కేల్ గ్రంథము రెండవ అధ్యాయము మూడు నాలుగు వర్షాలలో చూస్తున్నాం ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనల యుద్ధకు ఇసల యుద్ధకు నిన్ను పంపుచున్నాను కాబట్టి వీళ్ళు ఎటువంటి వారు అన్నప్పుడు ఇక్కడ తేటగా చూస్తున్నాము తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు కాబట్టి ఈ ఇర్మియా గ్రంథాలు ఇందాక చూసినట్లు దేర్ ఆల్ గ్రీవియస్ రివోల్టర్స్ కొండేగా అంటారు అన్నాం కదా మన ఆడ దానికి ముందు ఇంకేదో పదం రాసి చదివినాం మనం తిరిగి వెళ్తాం ద్రోహులు ద్రోహులు ద్రోహులు ద్రోహులు ద్రోహులనుంది కరెక్ట్ ఇరవై ఎనిమిదవ వచనంలో కరెక్ట్ ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో వారందరూ బహు ద్రోహులు కొండేగాండ్రు ద్రోహులు కొండేగాండ్రు అన్న విషయం అక్కడ చెప్పబడింది అంటే రిబెలియస్ ఇంగ్లీష్ అనేమో రిబెలియస్ అనే ఉంది పదము రెండవ అధ్యాయంలో చూసినప్పుడు తిరుగుబాటుతనం చేయడం ద్రోహులు కొండేగాండ్రు తిరుగుబాటు చేసేవాళ్ళు అన్నట్టు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది కానీ తెలుగులో మూడు పదాలు ఉన్నాయి ద్రోహులు కొండేగాండ్రు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము కాబట్టి మన సేవా విధానం మొత్తం ఇస్రాయల్ ప్రజలు అందరూ ఇట్లా ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది వారందరూ అట్లా ఉన్నారు మూడు గుంపులు అట్లనే ఉన్నాయి తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నీ బాధ్యత అన్నట్టు ఇప్పుడు నువ్వు మటుకు వాళ్ళు విన్నను వినకపోయినను నువ్వు మటుకు చెప్పాలా కానీ నేను ఒక విషయం చెప్తున్నా పాత నిబంధన కాలపు విధానాలు ఏంటంటే వాడు వింటేంది వినకపోతే అనేది కాదు మనం మటుకు వాళ్ళు వినాలా అనే ప్రయాసం ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు అది ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి మనము వాళ్ళు ఎట్లైనా వినాలా వాళ్ళు వినాలనేసి మనం చెప్తాం వినకపోతే నేనేం చేయాలా బ్రదర్ అనడం కాదు వాళ్ళు వినేటట్లు మనం ప్రయాసపడాలి ఎందుకంటే ఒక్కనైనా పట్టుకొని రాలేమా వాళ్ళు ఎట్టి పరిస్థితులు తిరుపర్తనం చేస్తున్నారు అన్న విషయం మనకు తెలుసు అయినా కానీ మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం వాళ్ళని ఎట్లన్నా తీసుకొని రావాల ప్రభు చింతకి అన్న విషయం కాబట్టి ఇప్పుడు వారి జీవితం ఏ రీతిగా ఉండబోతుంది అనేది ఈ యొక్క ఐదవ బూరంతా ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత వీళ్ళ మీద అమలు పరచబడుతుందో వారి తలాలు వారి జీవితాలు ఎట్లా అనేది ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాండం మరోసారి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై మూడు నీ తలపైని ఆకాశము ఇతడి వలె ఉండును నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును ఇక్కడ కూడా మళ్ళా చూస్తున్నాం తలం పైన ఆకాశము ఆకాశం ఇత్తడి వలె ఉంటుందంట నేల ఇనుము వలె ఉంటుందంట వీళ్ళకి కాబట్టి చెప్పండి ఇనుము లాగా ఇత్తడి లాగా ఉంటే తల మీద ఆకాశము భూమి మీద వాళ్ళు ఏం చేయగలరు తప్పక చావక తప్పదన్నట్టు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చావక తప్పదన్నట్టు అంటే ఎక్కడ చూస్తే ఎక్కడ పోయినా వీళ్ళే ఉంటారు అన్న విషయాన్ని అది వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకు వీళ్ళు మరణించాలనుకుంటారు కానీ మరణం రాదు వాళ్ళ దగ్గరికి తల మీద నుంచి పై నుంచి గమనిస్తా ఉన్నారు ఈ లోకంలో భూమి మీద అంటే భూమి ఎక్కడ చూసినా పక్కన చూసినా వెనకాల చూసినా నీ ముందు కూర్చున్నారు వెనకాల కూర్చున్నారు అంతా కలిసి పాడుతున్నారు పాటలు కానీ టైం కొరకు ఎదురు చూస్తారు దొరికించుకోవడానికి కొరకు చూడండి ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనం ఇనుప మయమరులు వంటి మయమరులు వాటికి ఉండని వాటి రెక్కల ధ్వని యుద్ధం నాకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండేను కాబట్టి ఇనుము తేళ్లకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం ఇంతవరకు ధ్యానించినాం కాబట్టి వీళ్ళంతా భూమి అంతా విస్తరించి ఉన్నారు గొప్ప జనం మీద పడి దోచుకోవడానికి దొమ్మిగా వాళ్ళ సంపాదన అంతా దోచుకుంటారు వాళ్ళ పశువులను దోచుకుంటారు వాళ్ళ పొలం ఫలాలను దోచుకుంటారు సమస్తాన్ని దోచుకొని ప్రతిదీ వారికి లోపంగా ఉండిపోతుంది ఏది కూడా సరైనది ఉండదు అన్నట్టు అంత లోపమే వాటి వాటి ధ్వని ఏ రీతిగా ఉందో చూడండి ఒకసారి వాటి రెక్కల ధ్వని వాటి రెక్కల ధ్వని యుద్ధంలోకి పరిగెత్తినట్టి విస్తారమైన గుర్రముల ధ్వని వలె ఉండేను కాబట్టి రెక్కలకు సంబంధించింది ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఇర్మియా గ్రంథము ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ వర్షాలు చూస్తున్నాము రెక్కలు దేనికి సంబంధించినాడు వాటి ధ్వని వాటి రెక్కల ధ్వని ఎట్లుందన్నాడు ఇరవై ఐదవ వర్షంలో మీ దోషములు వాటి క్రమంను తప్పించెను మీకు మేలుగా కలుకు మేలు కలగకుండాటకు మీ పాపంలే కారణం కాబట్టి పాపం ఉన్నప్పుడు మేలు ఉండదన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి వాళ్ళకి మేలు కలగదన్నట్టు నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటకాండ్రు పొంచి ఉన్నట్లు వారి పొంచెందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకుందరు కాబట్టి గొప్ప జనాన్ని అందరు పట్టుకుంటారు అన్నట్టు ఊరేసి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అందరూ పట్టబడతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇరవై ఏడవ వచనంలో పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటంతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుదురు కాబట్టి తేళ్లు ఏ రీతిగా సంపాదించుకుంటున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎట్లా వాళ్ళ గొప్ప జనం యొక్క ఆస్తులను ఏ రీతిగా వాళ్ళు తీసుకొని పోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో మటుకు చాలా వ్యత్యాసంగా ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు వర్షాల్లో నా జనంలో దుష్టులున్నారు పక్షుల కాంటూ పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉందరు కనుక వారు బోన్లు పెట్టుదరు మనుషులను పట్టుకొందరు పంజరము పీటలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు అంటే అంత మోసంతో ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మొత్తం పాపంతో జీవించిన వాళ్ళు వీళ్ళందరూ అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత వాళ్ళ ఇండ్లన్నీ ఆ యొక్క పంజరపు పెట్టెలతో నిండి ఉన్నాయి అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా వాళ్ళు బహుధనికులైనారు తేళ్ళు కాబట్టి ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారు అన్నట్టు వీళ్ళు ఎక్కడ చూసినా కనిపెట్టుకునే ఉంటారు అన్న విషయాన్ని ఆ వాక్యం చూస్తున్నాం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తున్నాం మీరు ఇండ్లు ఏ రీతిగా ఉంటాయి అన్నాడు ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఏ రీతిగా ఉండబోతుంది వీళ్ళై అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబాబులోను కూలిపోయానంటే మతపరమైన జీవితం ఎట్లుందనేది జ్ఞాపకం చేయబడుతుంది కూలిపోయిన కూలిపోయిన రెండు గుంపులే మొదటి అది దయ్యములకు నివాస స్థలం మహాబాబులోని ఈరోజు ఏ రీతిగా ఉందంటే దయ్యములకు నివాస స్థలం వాడు ఒకప్పుడు వాళ్ళ మధ్య నుంచే బయటకు వచ్చిండు కదా అంత్యక్రీస్తు అనేవాడు వారి మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చిండు అనేక మంది అంత్యక్రీస్తులు మీ మధ్య నుండి బయలుదేరారని యోహాను పత్రికలలో చూస్తాం మనం కాబట్టి అది దయ్యంలకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అక్కడ ఆరంభమైన అవన్నీ వాటికి స్థలం అన్నట్టు అది ప్రతి అపవిత్రాత్మకు దాని తర్వాత అపవిత్రమును అసహ్యమైన రెండవ వచనం చివరి భాగం ప్రతి అపవిత్రాత్మ ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్ర అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను పక్షులు అక్కడ ఉనికి కాబట్టి అక్కడ మూడు కనిపిస్తున్నాయి మనకి దయ్యంలకు నివాస స్థలము అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమైన పక్షులకు కదా అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయన మనకు తెలుసు జక్ర గ్రంథాలు చూసినాం ఈ పక్షులకు సంబంధించినవి సంకుబుడి కొంగలని అవి ఎగిరిపోతా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూసినాం గతంలో కాబట్టి అది అపవిత్రమైన పక్షి కొంగ సంకుబుడి కొంగ ముఖ్యంగా అసహ్యమైంది ఇది దాని దాని జీవన విధానం అంతా అసహ్యంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి వాటితో పోలుస్తున్నాడు దేవుడు ఈ యొక్క మహాబబులోన్లో ఇట్లా ఉంటాయి ఈ మూడు గుంపులని అసహ్యము ముఖ్యంగా జేమ్షా నంబర్స్ చూసిన నేను అసహ్యమైందంటే three four zero four to detest especially to persecute అని చెప్పబడింది అసహ్యమైంది అంటే డిటెస్ట్ వాక్యం ముఖ్యంగా ఎస్పెషలీ టు పర్సిక్యూట్ అంటే శ్రమల గుండా పోవడానికి వాళ్ళని నడిపిస్తుంది అన్న విషయాన్ని ఇక జ్ఞాపకం చెప్పబడుతుంది మహాబాబులోను అంత శ్రమలకి కారణం శ్రమ పెట్టింది లోకాన్ని అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఏ రీతిగా ఈ యొక్క తేళ్లు పడతాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం పొంచి ఉన్నాయి కాబట్టి పట్టుకొని శ్రమల గుండా తీసుకెళ్తా అనేది మతేసు వార్తలో మన ప్రభువు జ్ఞాపకం చేస్తాడు మనం అనేక పర్యాలు చూసినమై మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు ఏ జనులు అన్నప్పుడు తేళ్లు తేళ్లు మిమ్మల్ని ఏం చేస్తాయి సర్పంలకు అప్పగిస్తాయి సర్పంలకు అధికారం ఉంది చంపడానికి అది ఆరో బుర్రలో మనం చూస్తాము వచ్చే వారానికి క్లోజ్ చేస్తా వాక్యాన్ని కాబట్టి తొమ్మిదవ వర్షాలు చూస్తున్నాం ఇప్పుడు మత్స్సు వార్త ఎన్నాలుగు అధ్యాయము తొమ్మిదవ వర్షంలో అప్పుడు జనులు మిమ్మల్ని శమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదరు కాబట్టి సకల జనములు అన్నప్పుడు బాగా తీసుకోండి లోకమంతా బబులోని లాగానే ఉంది కదా అనేకులు అభ్యంతర పడతారంట ఆ రోజు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు కాబట్టి ఇస్కరియోత్ యూధ ఏ రీతిగా అప్పగించండి నిజంగా ప్రభుని ప్రేమించిన వాడైతే ఎందుకు అప్పగిస్తాడు ఆయనకి ఈశ్వరు మీద ద్వేషం ఏర్పడింది ఇస్కరియోత్ యూధ గురించి మనం దీర్ఘంగా ధ్యానించలేదు ఎప్పుడు కూడా కానీ అతనిలో ఉన్న ఆత్మ దుష్టాత్మ అనేది మనకు తెలుసు కాబట్టి ఎట్లా ప్రభుని ప్రేమించగలదు ఆత్మ కాబట్టి ఎట్లా మోసగిస్తారు అన్నప్పుడు ఇస్కరియోత్ యూత్ ఎట్లా మోసగించిండో అట్లనే ఈరోజు తేళ్లు గొప్ప జనాన్ని మోసగిస్తాయి నీ పక్కనే ఉండి ఎట్లా ఉంటాయి అబద్ధ ప్రవక్తల్లాగా అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమం విస్తరించేట అనేకుల ప్రేమ చల్లారును కాబట్టి వీళ్ళందరూ ఎందుకు బలహీనంగా అయిపోయినారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత అబద్ధ ప్రవక్తల్లాగా ఉన్న వీళ్ళు సర్పంలు తేళ్లు దేవునికి ప్రతినిధిలాగా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఆ రీతిగా మనుషులను మోసగిస్తున్నారు మోసగించి వాళ్ళ సంపాదన అంతా దోచుకుంటున్నారు అక్రమంగా ఏ ప్రేమ లేదు మనుషులలో ఎప్పుడో పోయినాయి ఆ ప్రేమలన్నీ కాబట్టి ఆ యొక్క మిడతల రెక్కల ధ్వని ఆ యొక్క గుర్రాలు పరిగెత్తుతున్నప్పుడు వస్తున్న వచ్చే ధ్వనిలాగా ఉందని తొమ్మిదవ వర్షంలో తొమ్మిదవ అధ్యాయం మనం చూస్తున్నాం పఠన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ యుద్ధం యుద్ధంనకు పరిగెత్తినట్టు విస్తరమైన గుర్రపు రథముల ధ్వని గుర్రముల ధ్వని కాదు కానీ గుర్రముల రథముల ధ్వని కాబట్టి ఇవి ఏ రీతిగా ఉంటే రథముల ధ్వని రథములు అన్నప్పుడు ప్రపంచమంతటా పరిగెత్తుతున్న రథములు ఇవి కాబట్టి వీటి ధ్వని ఏ రీతిగా ఉందన్నప్పుడు అది ఒక సుడిగుండానికి సాదృశ్యం అని మనం చూస్తాం మనకు తెలుసు సుడిగుండము నాలుగు దిక్కుల నుంచి వాయువు వచ్చి తిరిగినప్పుడు సుడిగుండం లాగా అవుతుంది అనేది మనకు తెలుసు మనం చూసినాం గతంలో యశ గ్రంథాలు చూస్తాం దాన్ని చూడండి యశ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము లాస్ట్ అధ్యాయం అది సిక్స్టీ సిక్స్ పదిహేనవ ఆలకించుడి మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలతో గదించటకును యహోవా అగ్ని రూపంగా వచ్చినాడు ఆయన రథముల తుఫాను వలె త్వరపడుచున్నవి ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి కాబట్టి ఆయన కోపము రథముల ధ్వనిలాగుందంట కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లీష్ మటుకు అట్లా లేదు and with his chariots like world wind అంటే సుడిగాలి లాగా సుడిగుండం సుడిగాలి అంటాం కదా సుడిగాలి లాగా వస్తుందని ఉంది ఇక్కడ ఆయన కోపం ఆ యొక్క రథములు సుడిగాలి వల్లే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అంటే సుడిగాలి వచ్చినప్పుడు ఊ అని శబ్దం వస్తుంది ఆ రీతిగా శబ్దం అంటే ఆయన కోపం అంత భయంకరంగా ఉందన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఆ రీతిగా రాబోతుండు అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా ఆ యొక్క పదిహేనవ వచనంలో పదహారు వర్షంలో అగ్ని చేతను తన గడ్గం చేతను శరీరాలందరితో అంటే శారీరకంగా జీవించే వాళ్ళందరూ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాం కదా ప్రకటన మన మొదటి కొంత రాష్ట్ర పత్రిక పదిహేను అధ్యయనం చేస్తాం రక్త మాంసాములు కాబట్టి ఆయన అగ్ని చేతను తన ఖడ్గం చేతను శరీరులను అందరితో ఆయన వ్యాజమాడును యహోవ చేత అనేకులు హతు హతులవుదురు అందరూ మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ యొక్క ధ్వని రథముల ధ్వని ఆయన కోపము ఆ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అదే అధ్యాయం అదే పుస్తకము నలభై ఏడవ అధ్యాయంలో చూస్తాం మనం చూడండి ఇర్మియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వానికి తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు ఆయన ఉగ్రత దినం ఆ రీతి ఉంటుంది అన్న విషయాన్ని ఇర్మియ మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ యొక్క రథముల ధ్వని ఎట్లా ఉంటుంది అనేది భయంకరమైన శబ్దం అవి కాబట్టి ఒకసారి చూడండి మరోసారి మూడో వచనం గుర్రంల డెక్కలు నేలను తన్ను శబ్దమునకు అంటే ఆ నేలను తన్ను శబ్దం అంట అంటే రకమైన రషింగ్ అంటాను ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రషింగ్ అని ఉంది రషింగ్ ఆఫ్ హిస్ చారియట్స్ అనేది and the rumbling of his wheels rushing of chariots and rumbling of wheels రథముల వేగము ముఖ్యంగా అయితే రషింగ్ అంటే James Strong seven four nine ఫోర్లో ఏముందంటే భూకంపం కన్ఫ్యూజ్డ్ నాయిస్ కమోషన్ అంటే అలజడి దాని తర్వాత ఫియర్స్నెస్ అంటే బహు భయంకరమైంది కఠినంగా ఉండేది షేకింగ్ ఎక్కడ చూసినా అదిరిపోయేటట్లు లోకమంతా గడగడలాడుతుంది అన్నట్టు భూకంపం రావడం అన్నట్టు అంత భయంకరంగా అని చెప్తుంది James number seven four nine త్రీలో ఏముందంటే to undulate as the earth the sky undulate అంటే ఇటు అటు గాలికి వేలాడడం అన్నట్టు also a field of grain లేక పొలంలో మనం చూస్తాం పంట వేసినప్పుడు ఆ యొక్క గాలికి ఇటన్ని వెన్నులన్నీ పడతాయి మళ్ళీ ఇటు గాలి అటు వేస్తే ఇక్కడ నుంచి అటు దిక్కుపోయి పడతాయి అట్లా ఉంటుంది ఆ ఆయన కాలం లోకం అట్లా తయారైంది అన్నట్టు తర్వాత especially to spring as a locust అని ఉంది కాబట్టి ఆ లోకస్ట్ అంటే ఆయన ఈ లోకంలో వాటిని ఆ రీతిగా పంపిస్తుండు తేళ్ళని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు to spring as a locust అంటే అవన్నీ అట్లా బయటికి కుప్పలు కుప్పలుగా బయటకు వస్తాయి అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతుండు తర్వాత వాటి కాటు ఏ రీతిగా ఉంటుంది కాటు అన్నప్పుడు పదవచనంలో చూస్తున్నాం వాటి కాటు ఏ రీతిగా ఉంటుంది అనేది చూడండి ఒకసారి పదవచనం ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండేను కాబట్టి దేవుడిచ్చిన అధికారం అది వాళ్ళకి కాబట్టి ఎట్లా ఉంటుంది వాటి కాటు జేమ్స్ అండ్ నంబర్స్ లో కాటుకి ఇంగ్లీష్ లో హర్ట్ అని ఉంది ninety one from ninety four to be unjust అంటే అవినీతి వాటి కాటు అవినీతికి సంబంధించింది తర్వాత to do wrong to injure to offend అంటే సిగ్గుపరచడం అన్యాయం చేయడం అన్న విషయాన్ని అన్జస్ట్ అంటే అన్యాయం చేయడం కాబట్టి హర్టింగ్ అంటే అన్యాయం చేయడం అన్నట్టు భూమికి హాని కలగజేయడం అంటే భూమికి అన్యాయం చేయడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు కాబట్టి పదకొండవ వచనం ఇప్పుడు చూడండి పదకొండవ వచనం ఈ వచనాలు చేసుకుంటే మనం ముగించుకోవచ్చు ఈరోజుకి పదకొండవ వచనం పాతాలపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అబ్దోన్ అని పేరు గ్రీసు దేశపు భాషలో వానికి పేరు అపోలోయోను అనే పేరు కాబట్టి కేవలం మనం కొన్ని సంవత్సరాల క్రితం చూసినాం ఇది I think two thousand eighteen ending లేక టూ థౌజండ్ నైన్టీన్ బిగినింగ్ లో చూసినాం సైతానికి పేరు ఏందనేది ఎబ్రి భాషలో అబ్దోను గ్రీకు భాషలో ఉంది కాబట్టి ఎబ్రి భాషలో అబ్దోను మూడు జేమ్షా జేమ్షా numbers H three of Hebrew origin eleven కాబట్టి త్రీ హెబ్రూ ఒరిజిన్ భాషలో లెవెన్ నంబర్లు ఏముందంటే ఏ డిస్ట్రాయింగ్ ఏంజిల్ అంటే నాశనపు దూత అని అర్థం అబ్దోను అంటే నాశనపు దూత కాబట్టి సర్వం నాశనం చేసేవాడు అని అని కూడా ఉంది అక్కడ దాని తర్వాత అపోలియన్ అపోలియాన్ అంటే జేమ్స్ ఆన్ నంబర్స్లో H six two three active principle of six twenty two కాబట్టి అక్కడేముందంటే ఏ డెస్ట్రాయర్ అని ఉంది అంటే సాతాను నాశనం చేసేవాడు అని యోహాను పత్రికలు కూడా మనం చూస్తాం వాడు దొంగ వాడు హత్య చేస్తాడు నాశనం చేస్తాడు వాడి విధానాలు అన్నట్టు కాబట్టి నాశన నాశనపు దూత అని ఉంది నాశనం చేయు దూత అని కూడా ఉంది అబ్దోన్ అంటే అర్థం సాధారణంగా ఏ రీతిగా జరుగుతుంది నాశనము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి సత్యాన్ని విడిచిపెట్టినప్పుడే నాశనం మోసపోయినప్పుడే నాశనం కాబట్టి అది మనము ఆ యొక్క రెండవ దశను రాసిన పత్రికలో చూస్తాం ఏ రీతిగా వీళ్ళు మోసపోతారు అది జరగాలంటాడు రెండవ తెలిసిన రాసిన పత్రికలో పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తాడు పౌలకు బయలుపరచబడ్డ ముఖ్యమైన సూచన అది మన ప్రభు రాకరకు ముందు కలగాల్సిన సూచన ఏ రీతిగా వీళ్ళంతా మోసపోతారు అన్న విషయాన్ని చూడండి రెండవ తెలిసిన రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో మూడో వచనం నుంచి కాబట్టి మన ప్రభు యొక్క శ్రమ ఆ యొక్క తీర్పు దినం ఏ రీతి ఉండబోతున్నాడు మూడవ వచనం మొదట భ్రష్టత్వము సంభవించి మొదట భ్రష్టత్వం సంభవించాల ఇంగ్లీష్లో ఏముందంటే ఫాలింగ్ అవే అనుంది ఫాలింగ్ అవే అంటే మొత్తం పట్టగం అయిపోయింది నీతి లేదన్నట్టు నీతి నియమాలు లేని జీవితంని భ్రష్టత్వం అంటాం ఇంగ్లీష్లో గ్రేట్ ఫాలింగ్ అవే అన్నది కంపకి మొత్తం భ్రష్టత్వం అంటే ఇంకా నీతి నియమాలు లేని సమయం అది కాలం మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు కంటిన్యూస్ గా కొన్ని వారాలు ధ్యానిస్తా ఉన్నాము నాశనకరమైన హేయ వస్తువు నాశనకరమైన హేయ వస్తువు దానికి సంబంధించిన బోధ ఇది నాశనకరమైన హేయ వస్తువు అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ వాక్యం అయితే ఎయిట్ ఏ ముందు రికార్డింగ్ మనకి కాబట్టి నాశనకరమైన హే వస్తువు సంబంధించిన వాక్యం ఇక్కడ ఉంది ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానిని అంతటిని ఎదిరించచ్చు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొను తాను దేవుడిని తను తను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధంగానైనాను ఎవడు మిమ్మల్ని మోసపరచకు పరచనియకుడి ఈ వాక్యాన్ని చేసి వాళ్ళు ఏమంటారంటే నిజంగానే ఇసల్ ప్రజలు మందిరం కట్టుకుంటారు అంత్యక్రీస్తు వచ్చి అక్కడ బలి పశువులను బలి అర్పిస్తాడు అని చెప్తున్నాడు మనకు తెలుసు అది కాదనేష్ దేవుని సన్నిధిలో నిలబడేది పరిశుద్ధులు తప్ప దుష్టాత్మలు కాదు దుష్టులు కాదు అపవిత్రంగా ఉండేవాళ్ళు కాదు కానీ ఈరోజు దేవుని ఆలయంలో అపవిత్రమైన వాళ్ళు వచ్చి కూర్చున్నారు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇస్కరియోత్ యూధ లాంటి వాళ్ళు కాబట్టి నాశన పాత్ర పాత్ర పాప పురుషుడు అని ఇంగ్లీష్ తెలుగులో ఇంగ్లీష్లో మటుకు సన్ ఆఫ్ పెరిడేషన్ పెరిడేషన్ అంటే నాశనం చేయువాడు కాబట్టి సైతానే సైతాన్ని నాశనం చేయవాడని ఇందాక చూసినాం అపోలియన్ అంటే అపోలియన్ అన్న నాశనం చేయు దూత కాబట్టి భ్రష్టత్వము అన్నప్పుడు జేమ్స్ అన్న జేమ్స్ స్ట్రాంగ్స్ లో ఇంగ్లీష్ పదం ఏమో ఫాలింగ్ అవే ఇంగ్లీష్ బైబిల్లో ఫాలింగ్ అవే అని ఉంది ఫాలింగ్ అవే అంటే six forty six same as six forty seven defection from truth అంటే సత్యం నుంచి తొలిపోవడం కాబట్టి అబామినేషన్ అనేది ఏంటంటే సత్యం నుంచి తొలగిపోవడం అని ఇక్కడ వాక్యం చేయబడుతుందంటే భ్రష్టత్వం అంటే సత్యం నుంచి బహు దూరంగా వెళ్ళిపోవడం తర్వాత six forty seven from eight properly something separative అంటే విడిపోవడం విడాకులు అని కూడా ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో డివోర్స్ అని ఉంది రైటింగ్ ఆఫ్ డివోర్స్మెంట్ అని ఉంది కాబట్టి ఊహించుకోండి ఏ రీతిగా ఉంటుంది క్రైస్తవ సంఘం ప్రభు నుంచి దూరంగా విడిపోయింది దాని తర్వాత ఎయిట్ సిక్స్టీ ఎయిట్లో ఏముందంటే eight sixty eight to remove దాని తర్వాత తిరుగుబాటు తిరుగుబాటుతనానికి రెచ్చగొట్టడం అన్నట్టు ఈ జీవితం భ్రష్టత్వం అనేది దేవునికి తిరుగుబాటుతనం చేస్తూ రెచ్చగొట్టడం అన్నట్టు కాబట్టి తిరుగుబాటుతనం అంటే ఇంగ్లీష్లో రివోల్ట్ ఇందాక చూసినాం నిర్మయ గ్రంథంలో అరవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో అందరూ తిరుగుబాటుతనం చేయవారులు తర్వాత నాశనము పెరిటీషన్ సిక్స్ ట్వంటీ టూ అందులో ఏముందంటే రూయిన్ ఆర్ లాస్ అంటే నిర్జలం నిర్జనంగా కావడము సంపూర్ణంగా నాశనం కావడము ఆత్మీయంగా శారీరకంగా శాశ్వతంగా ఆత్మీయంగా శారీరకంగా శాశ్వతంగా నాశనం కావడం అపోలియాన్ అన్నప్పుడు జేమ్స్ నంబర్స్ సిక్స్ ట్వంటీ టూలో ఏముందంటే అపోలోమి అన్న పదం కాబట్టి అపోలోమి అంటే డెస్ట్రాయ్ ఫుల్లీ ఉంది అంటే సంపూర్ణంగా నాశనం చేయబడడం కానీ నాశన పురుషుడి నుంచి నిన్ను కాపాడాలా అబ్దోన్ నుంచి అపోలియా నుంచి నిన్ను కాపాడాలా అంటే అది కేవలం ఒకటే విధానం చూడండి ఒకసారి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇంకొక రెండు మూడు నిమిషాల్లో ముగిస్తాను నేను వాక్యాన్ని యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం మన ప్రభు ప్రార్థన చేస్తున్నారు నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునూ నశింపలేదు ఆయన భద్రపరచాల విమోచన వరకు పరిశుధాత్మ చేత ముద్రించుకొని లేనివాడు నాశనపుత్రుడు సంపూర్ణంగా అట్లా తయారవుతారు వాళ్ళు గొప్ప జనంతో పాటు అందరూ అట్లా కలిసిపోతారు కానీ వాళ్ళు నాశనం కాకుండా దేవుడు వాళ్ళని కాపాడడం కోరికే వాళ్ళందరినీ శ్రమల గుండా బోధిస్తున్నాడు లేకపోతే ఎట్టి బస్సులో వాళ్ళు తప్పించుకోరు శ్రమలు లేకపోతే అందరూ నశించిపోతారు అంటాడు దేవుడు ఏ శరీరం తప్పించుకోలేడు ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంది నేను ఎప్పుడు మీకు చూపించలేదు అది పదిహేడవ అధ్యాయంలో అది నేను త్వరలో కొంచెం చూపిస్తాను మీకు ఈరోజు దాన్ని పరిచయం చేస్తాను కానీ మరి అవకాశం ఉంటే డీటెయిల్గా చూపిస్తాను ఎందుకంటే ఇంకా మనం ప్రకటన గ్రంథము బూరల తీర్పు అయిపోయిందంటే ఇంకా బహు దీర్ఘంగా బహు లోతుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి వాక్యాలు ఇన్ని సంవత్సరాలు మీరు ధ్యానించిన కేవలం బూరల తీర్పుకు సంబంధించిందే దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడలే అంత దీర్ఘంగా కాబట్టి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము అదొక్కటి మీకు చూపించేసి మీరు కూడా ఆలోచించండి అది దేనికి సంబంధించిన వాక్యం ఎందుకంటే మీకు ఆ యొక్క విధానాలు బయలుపరచబడ్డాయి ఇప్పుడు అగాధము కొలిమి నుంచి దాన్ని తాళాలు తీసిన వాడు వీడు కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది మనం చూసినాం చూడండి ఇప్పుడు పద్దెనిమిది పదిహేడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీవు చూచిన ఆ మృగం ఉండేను దానికి ముందు ఎరగిస్తున్నాం మనం నీవు చూచిన ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు అది లేదు అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చటకును నాశనంకు పోవుటకును సిద్ధంగా ఉన్నది ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు బొబ్బులం సంబంధించిన వాక్యం మీద చెల్లా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ యొక్క దుష్ట శక్తి లేక నాశనం చేయ దూత సంపూర్ణంగా నాశనం చేసేవాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఆ పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వర్షాలు ఏం చేస్తున్నామంటే నీవు చూచుచున్న ఆ మృగము ఉండేను ఒకప్పుడు కానీ ఇప్పుడు లేదు తర్వాత ఇప్పుడు చూడండి అయితే అది అగాధ జన్మల నుండి పైకి వస్తుంది ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు మళ్ళా తిరిగి వస్తుంది ఎప్పుడన్నా ధ్యానించారు ఈ వాక్యం ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు అయితే అది తిరిగి వస్తుంది పైకి వస్తుంది పైకి వచ్చినాక నాశనం నాకు పోవుటకును సిద్ధంగా ఉన్నది భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని మందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ వారు ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు బహు ఆలస్యం అన్నట్టు వాళ్ళకి అయితే ఉంటే ఇప్పుడు లేదు అయితే ముందుకు అది వస్తుంది తిరిగి ఆ సంగతి తెలుసుకొని వాళ్ళు ఆశ్చర్యపడతారంట అయితే తొమ్మిదవ వర్షాలు ఏముందంటే ఈ మృగానికి సంబంధించిన విషయాలు ఇందులో జ్ఞానం గల మనసు కనబడును ఇందులో జ్ఞానం గల మనసు కనబడును కాబట్టి నీకు ఆ మనసు కావాలా ఇది ఏందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు కూడా ప్రయాసపడండి నేను కూడా కష్టపడుతున్న వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి బ్యాలెన్స్ కావాలా కనెక్ట్ కావాలా వాక్యాలు వాక్యాలతోనే పోల్చుకోవాలి అందుకే అన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను కాబట్టి వీళ్ళు ఏ రీతిగా శ్రమలు గుండబోతారు తేళ్లు ఏ రీతిగా వీళ్ళ మీద బలాన్ని పుంజుకుంటున్నాయి వీరి ఆశలను ఏ రీతిగా గుంజుకొని పోతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఈ యొక్క దుష్టశక్తి ఏంది ఇది ఈ యొక్క మృగము దేనికి సంబంధించింది అపోలియన్ అనేవాడు ఎవడు సంపూర్ణంగా నాశనం చేసేవాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ఈ అపోలియన్ అనేవాడు వాళ్ళకందరికీ రాజు ఎవరికి తేళ్లకు ఇందాక చూసినాం తేళ్లకన్నిటికీ వీడు రాజు అన్నట్టు కాబట్టి భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళందరూ వాడు రాజు నాశన నాశన పాప పురుషుడు నేను వచ్చే వారం వీటికి సంబంధించిన మరి పని నేను చూపిస్తాను వచ్చే వారం దీన్ని ముగిస్తాం కూడా మనం ఏడు తలలు అని ఈ స్త్రీకి ఏడు తలలు ఉన్నాయి ఇవన్నీ ఏంది ఎప్పుడన్నా మనం ధ్యానించలేదు కాబట్టి ఫస్ట్ టైం వీటిని మనం దీర్ఘంగా చూడబోతున్నాము కొంచెం ఓపికతోంది అందుకే మొదట బూరాల తీర్పుకు ముగించేసుకున్నామంటే తక్కిన వాటిని మనం సిస్టమేటిక్ గా చూడొచ్చు కాబట్టి ఇందులో జ్ఞానం గల మనసుకు కనబడును ఇందులో జ్ఞానం గల మనసు కనబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కాబట్టి తలలు కొండలు అంటున్నాడు ఆ స్త్రీ ఎవరు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేది ఒకడున్నాడు కరమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండ ఉండవాలను ఇవన్నీ ఏంది దేనికి సంబంధించినవి ఎప్పుడు మనం ధ్యానించలేదు కాబట్టి మీరు సిద్ధపడితే కానీ వీటిని మనం ధ్యానించలేం బుర్రల తీర్పు వరకు సరే మీకు గుంపులన్నీ అర్థమైపోయినాయి ఇప్పుడు ఇవి దేనికి సంబంధించిన వాక్యాలు కాబట్టి వాటి కొరకు మనం సిద్ధపడాలా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా వెతకండి వీటన్నిటిని ధ్యానించండి కామెంటరీస్లో చూడండి ఇవన్నీ ఏందనేది ఒకసారి ఆ కామెంటరీస్లో చూసినాక వాటిని అర్థం చేసుకున్నప్పుడు మనం వాటిని ధ్యానించినప్పుడు ఎంత మటుకు ఆ కామెంటరీస్ కరెక్ట్ వాళ్ళకి ఎందుకు అవన్నీ అనుగ్రహించబడలేదు నీకెందుకు ఇవి అనుగ్రహించబడుతున్నాయి అప్పుడు నువ్వు వాటిని గ్రహించగలవు వీటన్నిటిని గ్రహించి మన ప్రకారం మనం జీవించడానికి సిద్ధపడదాం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ వగు తండ్రి మీకు వదనాలైనా గొప్ప జనం తండ్రి ఏ రీతిగా సమర్పాలు కాబోతుందో ఇప్పుడు మీరు మాకు తీరంగా చూపించినారు ఐదో ఓవరలో కాబట్టి నేను ఈ అపోలియన్ అనేవాడు అబ్దుల్ అనేవాడు ప్రవ్వ నాశనం నాశనం చేసేవాడు అన్న విషయాన్ని మీరు మాకు చూపించినారు ప్రవ్వ ఆ యొక్క తేళ్లకి రాజులాగా ఉండి వాడు అబ్దుల్ అని అపోలియన్ పేరు కలిగిన వాడయ్యండి సంపూర్ణంగా నాశనం చేసేవాడు అన్న విషయాన్ని మాకు చూపించినారు అబ్దున్ అంటే నాశనపు దూత అపోలిన్ అంటే సంపూర్ణంగా నాశనం చేసేవాడు కాబట్టి నాశనం ఆరంభమై ముగించినప్పుడు సంపూర్ణంగా నాశనం అవుతుందన్న విషయాన్ని మీరు మాత్రం మాట్లాడారు ఇవన్నీ గ్రహించి మేము అనేకలను సిద్ధపరచలాగా మమ్మల్ని అందరూ నడిపించి రాత్రిక్షణ మంత్రి దయచేయండి వేహం చేసిన శృతించడానికి సహాయపడమని ఏసు కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ మన ప్రభుత్వ ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక ఆమెన్